फलम् कर्म किम् परम् कर्म तज्जडम् कृतिमहोदधौ पतनकारणम् फलमशाश्वतम् যেতে సమాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత భావనాభిదా పావనీమత మనం స్పష్టంగా ఒక నిర్ధారణ చేసుకున్నాం కర్మ అనేది అవివేకంతో చేస్తే బంధిస్తుంది అవగాహనతో చేస్తే మనకు చక్కటి సాధనకు అవకాశాన్ని కల్పిస్తుంది అయితే దీన్నే ఆత్మబోధలో కానీ రకరకాలుగా ఉపనిషత్తుల్లో కానీ చాలా అద్భుతంగా చెప్పారు చిత్తస్య శుద్ధయే కర్మ నటు వస్తుపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నటించిత్ కర్మ కోటిది ఈ కర్మలు ఎందుకు అనంటే పూజ చేస్తే మోక్షం రాదు జపం చేస్తే మోక్షం రాదు దానం చేస్తే మోక్షం రాదు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మోక్షం రాదు పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం రాదు త్యాగరాజస్వామి వారి గురించి మీ అందరూ వినుంటారు ఆయన కీర్తనలో కూడా ఒక చక్కటి కీర్తన ఉంది యజ్ఞాదులు సుఖమను వారికి సమమజ్ఞానులు భూమిలో కలరా అంటారు ఆయన అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి మేము మోక్షం పొందుతాము అని అంటే వాళ్ళకంటే గొప్ప అజ్ఞానులు ఎవరున్నారు అని అందుకని ఇంకో కీర్తనలో కూడా ఆయన అంటారనమాట ఏమిటనంటే జ్ఞానమొసగరాదా సుజ్ఞానమొసగరాదా నీ నామముచే నా మది నిర్మలమయ్యున్నది అంటూ ఆయన చాలా అద్భుతంగా చెప్తారు రామ నీ నామాన్ని ఇంతవరకు ఎడతెరపి లేకుండా చేశాను ఎందుకు ఒక కర్మ జపము నామ సంకీర్తన చేశాను ఎందుకనంటే నేను తత్వాన్ని గుర్తించాలి అంటే నా మనస్సు ఆ పరిపక్వ స్థితికి ఎదగాలి ఆ చిత్తశుద్ధి కావాలి కాబట్టి నీ నామాన్ని ఎంచుకున్నాను చేశాను నీ నామముచ్చే నా మది నిర్మలమై ఉన్నది ఇప్పుడు నా మనస్సు నిర్మలమైంది ఇప్పుడు జ్ఞానం ఇవ్వు నాకు అంటే దీని అర్థం ఏంటంటే మనస్సు నిర్మలం కాకుండా జ్ఞానం గనుక పొందితే ఆ జ్ఞానం కూడా మలభూయిష్టమైపోతుంది పాత్ర సింకులో ఉంది పాలువాడు బెల్లు కొట్టాడని వెంటనే దాని అలా సింకులో ఉన్న పాత్ర నీడిచికెళ్లి పట్టుకెళ్ళి పాలు పోయించుకుని వచ్చి కాచామనుకోండి ఏమైపోతుంది ఉరిగిపోతుంది పాలు పాలు పవిత్రమైనదే కానీ పాలుని పోసే పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి అందుకని వాడు బెల్లు కొట్టి హడావుడి పెడుతున్నా ఒక్క నిమిషం బాబు అని చెప్పి వెంటనే సబీన పెట్టి తోముతాం అలాగనే కర్మ అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఆ కర్మ కూడా చిట్ట చివరకు పడిపోవాలి అర్థమైందండి ఆ ఏ జపమైతే నా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడిందో ఆ జపము దాని పర్పస్ సర్వ్ అయిన తర్వాత అది కూడా పడిపోతుంది లోపల ఏ పూజ అయితే నాకు అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడిందో ఆ పూజ నాకు పర్పస్ సర్వ్ చేసిన తర్వాత అది కూడా అందులో అంతర్లీనమైపోతుంది అందుకని ఆయన అంటారు ఒక శ్లోకం ఉంది జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకం ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వినాశకం ఎంత క్లీన్ ఎగ్జాంపుల్ అని అంటే జ్ఞానానికి కారణం కర్మ ఎందుకని మనకు అంతఃకరణ శుద్ధినిచ్చి చెప్పినటువంటి శాస్త్రం బోధించినటువంటి ప్రమాణాన్ని గురువు హ్యాండిల్ చేసినటువంటి ఆ ప్రమాణాన్ని మన మనస్సు బుద్ధి యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వింటున్నారు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందని అంటే వన్స్ మనం యాక్సెప్ట్ చేశామనంటే we cannot be away from that ఒకసారి ఈవిడ నా భార్య అని యాక్సెప్ట్ చేస్తే ఇవి నేను జీవితంలో వదిలిపెట్టలేను పడిపోయింది ముడి నాది అని యాక్సెప్ట్ చేయనంత వరకు నాకు సంబంధం లేదు నాది అని యాక్సెప్ట్ చేసేసానంటే ఇక వదిలిపెట్టడానికి లేదు కదా అలాగనే ఇది ఇది నాది అని యాక్సెప్ట్ చేసేస్తే దాన్ని వదలలేం మనం అలాగనే లోపల కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీరు వదిలేయగలుగుతున్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళగానే అన్ని విన్నట్టు అని స్వామీజీ విన్నంతసేపు మళ్ళీ ఏం నిలబడట్లేదంటే యు ఆర్ వింటున్నారంతే యాక్సెప్ట్ చేయట్లేదు అర్థమైందే మీరు యాక్సెప్ట్ చేయగలగాలంటే యాక్సెప్టెన్స్ అంటే లోపల దాన్ని విచారణ చేసి ధారణ చేయగలగాలి ఆ ధారణ ఎప్పుడు అంటే ఊరికనే రాదండి ఆ ధారణ ఒకటి అనుభవం ఉండాలి రెండు శాస్త్ర ప్రమాణం మనకు తోడవ్వాలి ఆ శాస్త్ర ప్రమాణాన్ని ఆ గురువు మనకు హ్యాండిల్ చేయాలి మనంతట మనం పుస్తకాలు చదివేసుకుంటే నవల అవుతుంది తప్ప అది ప్రమాణం అవ్వదు శాస్త్రం అవ్వదు అందుకనే శంకరులు అంటారు శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వతంత్రేణ కుర్యాత్ నీ అంతటి నీ పుస్తకాలన్నీ మార్కెట్లో వెళ్ళి కొనుక్కొచ్చి ఈశావాస్యం బ్రహ్మసూత్రాలు గీతాన్ని చదువుకుంటే ఏ ఒక్క గీత అర్థం చావదు మీరు గీత ఇస్తాను అర్థమవుతుంది అర్థమవుతుందేమో ఆ గీతను ఆ ప్రమాణాన్ని హ్యాండిల్ చేసే గురువు కావాలి ఎందుకు గురువు కావాలి అంటే శాస్త్రము ఇప్పుడు చూడండి డాక్టర్ గారు ఏమన్నారనంటే ఏమండి ఈ పళ్ళు తింటే చాలా మంచిది రోజు అని అన్నారనుకోండి పళ్ళని మనకు తెచ్చి పెట్టడం ఒక ఆస్పెక్ట్ అయితే మనం తినలేం ఇప్పుడు అంతా ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది పెద్దగా ఏమి తినలేం మనం అందుకని దాని పళ్ళు జ్యూస్ ఇవ్వండి ఆయనకనంటే ఆపిల్ పండు అక్కడ ఉందనుకోండి జ్యూస్ అయిపోదు దాన్ని ఎవరో ఒకళ్ళు దాన్ని జ్యూస్ చేసి దాని పల్పంతా తీసి మనం తాగడానికి వీలుగా దాన్ని చక్కటి లిక్విడ్ ఫామ్ లో తయారు చేసి ఇవ్వగలగాలి దాన్ని కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి కొద్దిగా హనీ ఏదైనా కలిపి ఇవ్వాలి తాగడానికి యోగ్యంగా అలాగని ఇక్కడ శాస్త్రం అనేది ఒక ఫలం దాన్ని యథాతథంగా మనం తీసుకుంటే అది చాలా కఠినం లోపలికి దిగదు అందుకని శాస్త్రం బాబాయ్ మాకేం అర్థం కావట్లేదని మాకేం అర్థం కావట్లేదని అందుకే గురువు కావాలి దాన్ని గురువు గ్రహించి మనకు ఎలా చెబితే మనకు గ్రహింపు కలుగుతుందో ఆయా యాంగిల్స్ లో స్వానుభవాల్ని జోడించి మన యొక్క స్థితిని గుర్తించి మాట్లాడతాడు శాస్త్రానికి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం దానికి తెలియదు కానీ గురువుకి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది ఇప్పుడు ఉపదేశారం పుస్తకానికి మీరు సాధన చేస్తున్నారా లేకపోతే ఫస్ట్ టైం మీరు ఉపదేశారాన్ని చూస్తున్నారా అసలు మీకు దేవుడు దెయ్యం ఏమి సంస్కృతి సంబంధం లేదా ఇవన్నీ గ్రంథం ఆలోచించదు ఇది తన యొక్క స్థితిని తన యొక్క ఆ ప్రమాణికతను వ్యక్త చేస్తూ పోతుంది కానీ దీన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకి ఆయా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ స్థాయి భేదాల్ని గుర్తించి దాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి స్వానుభవంతో దర్శించిన వ్యక్తి ఆయా స్థాయికి తగ్గట్టు అందిస్తూ పోతుంటాడు అందుకని గురువు కావాలంతే లేకపోతే గురువు పనేం లేదు చాలు ఇది ఒకటి చాలు గురువు ఎందుకు కావాలి అక్కడే గురువు యొక్క ఆవశ్యకత మనకు అందుకనే శంకర్లు అంటారు గురువు ఎంతవరకు ఇది అందివ్వడం వరకే గురువు యొక్క పని ఇది అందించేస్తే గురువు కూడా పడిపోతాడు ఆఖరికి అందుకనే శంకరులు చాలా బోల్డ్ గా అంటారు నా గురువు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం శాస్త్రము పడిపోతుంది గురువు పడిపోతాడు శిష్యుడు పడిపోతాడు అన్ని ఏకమై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ స్థాయి భేదం ఉంది కనుక ఆ నామాన్ని మనం ఒక జపము ఒక కర్మ ఏదో చేశామనుకోండి ఆ కర్మ మనకు చిత్తశుద్ధినిస్తుంది తర్వాత మెల్లగా మనలో వికాసం కలుగుతుంది రోజు పూజ చేసేవాడు ఒకరోజు ఆలోచిస్తాడు ఏంటిది క్రియ వరకే నేను పరిమితమైపోతున్నాను దీని వెనక ఏదో తాత్వికత ఉంది ఏదో స్వరూపం ఉంది చింతన ఉంది అని వాడికి ఆలోచన బయలుదేరుతుంది అనుమానంతో కూడుకున్న ఆలోచన బయలుదేరుతుంది నిజంగా చెప్తున్నాను చూడండి మనలో కనుక ఆ ఆలోచన ఆ చింతన సత్యమైతే ఆ సంకల్పం సత్యమైతే మనల్ని వెతుక్కుంటూ గురువు ఏదో రోజు మన తలుపు పెడతాడు ఎస్ ఆ ఒక్కడు వస్తాడు అది వ్యక్తిగా చూడకండి ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ మన సంకల్పమే చూడండి ఆవిడ కనిపించింది నాకు పెళ్ళయింది ఒక కొడుకుంటే బాగుండు అని ఆయనకి చెప్పింది ఏమండి ఒక కొడుకుంటే బాగుంటుంది మనకని ఆ వాళ్ళిద్దరిలో కలిగిన సంకల్పమే ఒక బిడ్డను బయటకు తీసుకురాగలిగింది అలాగనే మీలో కలిగిన ఈ సంకల్పమే బయట గురువును కూడా తెచ్చుకుంటుంది ఒక బిడ్డను మీరు ఒక సంకల్పంతో పుట్టించగలిగింది బయట గురువు ఎందుకు రాలేడు హాయిగా వస్తాడు కాకపోతే మీ సంకల్పం అంత సత్యమై ఉండాలి అంత విచారణతో కూడుకున్న సిద్ధమై ఉండాలి సంకల్పం ఏదో శ్రద్ధ లేదు విశ్వాసం లేదు ఏదో వచ్చి కూర్చున్నాం అది సత్య సంకల్పం కాలేదు మనలో ఆ తపన ఆ తీవ్రత ఏమిటి ఇదంతా ఏంటి ఇది ఉందా లేదా నేనేం చేస్తున్నాననేటువంటి తపన బయలుదేరితే మనిషికి ఖచ్చితంగా బయట ఆ సోర్స్ ఒక ఫామ్ తీసుకుని వస్తుంది మన తపన బయట ఒక రూపాన్ని ధరించి వస్తుంది మనకు బోధిస్తుంది అది మనం వెతకక్కర్ మనం పరిగెట్టక్కర్లేదండి మనం తపన పొందితే చాలు ఆ తపన బయటకు వచ్చేస్తుంది లోపలకు గురు రూపంలో వస్తుంది అనుభవం అది కాబట్టి ఇక్కడ కూడా అదే అంటారనమాట జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకం ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వినాశకం అంటే ఒక మామిడి పూత పువ్వు వచ్చింది కదా ఆ పువ్వు ఎదిగి ఎదిగి ఎదిగి ఎదిగి పరిణామ క్రమంలో మామిడి పండైంది కదా ఇప్పుడు ఆ పువ్వు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పువ్వు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పువ్వే పండయింది కదా ఇప్పుడు ఆ పువ్వు ఎక్కడుంది పండులో ఉందా కోసి చూపించండి నాకు మారిపోలేదు ఆ పువ్వే పండుగ కనిపిస్తుంది ఇప్పుడు ఫలం అనేది అంత్యం అంటే that is the end result పుష్పం అనేది బిగినింగ్ రిజల్ట్ అది అలాగనే నేను కూడా కర్మ జపము పూజ ఆరాధన యజ్ఞము దానము వ్రతము ఇవన్నీ బిగినింగ్ ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ లో సాధనలో ఇది ఒక బిగినింగ్ పాయింట్ ఇది చేయగా చేయగా చేయగా చేయగా చేయగా నాలో ఆ పరివర్తన నాలో ఆ ఆలోచన ఆ తపన బయలుదేరి ఇవన్నీ కూడా పరిసమాప్తి స్థితికి వస్తాయి అంటే నా మనస్సుని ఎలివేట్ చేస్తాయి చిత్తశుద్ధిని ఇస్తుంది చిత్తశుద్ధి అంటే ఏంటి చిత్తశుద్ధి అని అర్థం లోపల చెత్త అంతా కూడా శుభ్రవ్వాలి ఈ దివాలిటీసు అది ఇది బాహ్యముఖం అంటే బాహ్య ప్రవృత్తులన్నీ పోతాయి ఆంతరంగికం ఇప్పుడు చూడండి నేను బయట బూజు కొడతాను ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ వీళ్ళందరూ కూడా కొంతమందిని ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళ పని పనినంటే రోడ్లన్నీ ఊడ్చడం నీట్గా ఊడ్చాలి వాళ్ళు దానికి డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళండి అంత నీట్గా ఊడ్చుకుంటారా వాళ్ళు రోడ్లన్నీ ఊడుస్తారు కానీ వాళ్ళ ఇంట్లో క్లీన్నెస్ మెయింటైన్ చేయలేకపోతే ఏంటి లాభం అలాగనే ఇది కూడా నేను వాళ్ళని బాగు చేయాలి వీళ్ళని బాగు చేయాలి వీళ్ళు ఇలా ఉంటే బాగుండు వాళ్ళు అలా ఉంటే బాగుండు తపన పుడతాను కానీ నేను ఎలా ఉండాలో నాకు అర్థం కాకుండా ఇతరుల గురించి తపన చెందుతూ ఉంటాను అది ప్రయోజనమే లేదు సాధకుడు గుర్తుపెట్టుకోండి తన్ను తాను విచారణ చేసుకునేవాడు తన్ను తాను బాగు చేసుకోవాలనుకునేవాడు సాధకుడు ఇతరులను బాగు చేసుకోవాలనుకునేవాడు లౌకికుడు లౌకిక ప్రజ్ఞ ఇతరుల గురించి ఆలోచించడం తన గురించి తాను ఆలోచించే ఆ సాధనలో పరిణితి కలగాలి నేను వృద్ధి చెందాలి నాకు రోజు రోజుకి నాలో ఆ క్లారిటీ గ్రోయింగ్ క్లారిటీ రావాలనుకోవడం సాధకుడి యొక్క లక్షణం బహిర్ముఖులమై బాహ్యంగా ఇది అది అని చూస్తూ పోయామా ఇది లౌకికుడు అంతర్ముఖమై మనలో మనం వెతుక్కోవడం మొదలుపెట్టామా సాధకుడు మనం ఇప్పుడు ఇలా ఉన్నామా ఇలా ఉన్నామా అది నేను చెప్పలేను మీ అంతటి మీరే ఒకసారి ఆలోచించుకోండి ఇలా తిరిగినటువంటి వాడిని సాధకుడు అంటుంది శాస్త్రం వాడికి ఈ పూజ జపము అర్చన ఆరాధన ఇవన్నీ ఏమైపోతాయంటే వాడి సాధనలో వాడిని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకొస్తూ ఉంటుంది మనం ఇప్పుడు నిలబడ్డాం అనుకోండి మైక్ పెట్టారు పొట్టిగా ఉందనుకోండి కింద ఏం చేస్తాం ఒక చిన్న పీట వేశారు ఎక్కాం కొద్దిగా మైక్ ఇంకా హైట్ లో ఉంది ఇంకా దానికంటే పొట్టి చేయలేరు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకో పీట వేస్తారు కొద్దిగా హైట్ పెరిగాం ఇంకో పీట వేస్తారు ఇంకో హైట్ పెరిగాం ఇంకో పీట వేయగానే పెద్దది వేయగానే బాగా మైక్ స్థాయికి వచ్చేసాం అలాగే ఇక్కడ కూడా సాధకుడైపోతే వాడికి పీటలు పడ్డట్టు పూజ ఒక పీట అయిపోతుంది జపం ఒక పీట అంటే వాణ్ణి వాణ్ణి అలా పైకి పైకి పైకి ఎలివేట్ చేస్తూ పోతుంది వాడి స్థితిని వాణ్ణి అందిస్తుంది వాడికి మనం లౌకికులమైతే మనం చేసే పూజ బయటికి పోతూనే ఉంటుంది అన్నం చేసి గంజి పారబోస్తే ఎలా అవుతుందో అలాగని ఇక్కడ మనం పూజ చేస్తాం మళ్ళీ లౌకిక ప్రజ్ఞతో ఉంటాం బయటికి వెళ్ళిపోయింది జపం చేస్తాం లౌకిక ప్రజ్ఞ బయటికి వెళ్ళిపోయింది అదే అంతర్ముఖులమైతే మనం చేసే జపం మనం చేసే పూజ మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొస్తుంది ఎలివేషన్ అంటారు దాన్ని ఆ స్థితికి వచ్చినప్పుడు అంటే బాగా చూడండి ఎలాగైతే పువ్వు మామిడి పండే అయ్యిందో అసలు ఆ మామిడి పండులోనే పువ్వు అంతా కూడా అంతర్లీనమైపోయింది అసలు ఆ మామిడి పండు సైజు చూస్తే ఇంత పువ్వు సైజు చూస్తే ఇంత చిన్నది ఇంతే అను అంత ఉంటుంది ఇలా తీసుకుంటే మామిడి పువ్వు ఇంతే ఉంటుంది పండు చూస్తే ఇంత ఎండి ఇంత చిన్న పువ్వు అంత పెద్ద పండు అయిపోయిందా పరిణామము అని అంటే ఈ ప్రకృతిలో రహస్యం అదే చిన్నది పెద్దదవుతుంది పెద్దది చిన్నదైపోతుంది పెద్దది ఇంత చిన్నదవుతుంది చిన్నది అంత పెద్దదవుతుంది అది ప్రకృతిలో ఉండేటువంటి మాయ అంటే అదే మాయా గుణం అది మాయాశక్తి మనకైతే ఇంత పూరి పిండిస్తే అంతే పూరి చేస్తాం మనం అంతకుముంచి సాగదీసి రుద్దామా చిరిగిపోతుంది అది కణాలు పడిపోతాయి మన వల్ల కాదు కానీ పరమాత్మ తన మాయతో చిన్నదాన్ని ఎంత పెద్దదైనా చేసేయగలడు ఎంత పెద్దదాన్నైనా చిన్నదాన్నిగా చూపించగలడు దట్ ఈజ్ మాయా మమ మాయా దురత్యయా దైవీ గుణమయీ అది భగవన్ లీలాది ఈశ్వర విభూతి మనం చేయలేం అలాగా కారణం మనలో ఆ రాగద్వేషాలు అల్పత్వం అవుతాది ఆ ఉపాధిక ధర్మాలు దోషాలు కాబట్టి ఇక్కడ అదే అంటున్నారనమాట ఆ కర్మ అనేటువంటిది జపము పూజ ఆరాధన వ్రతము యజ్ఞము పారాయణ ఇవన్నీ కావాలి కానీ ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వలేవు కానీ మోక్షానికి అర్హత కలిగే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము లోపల కలగాలి కనుక ఆ లోపల పాత్రను శుద్ధి చేస్తుంది జ్ఞానమనే పాలుని పోసుకోవాలంటే లోపల మనోబుద్ధులనే పాత్ర శుద్ధంగా ఉండాలి ఆ పాత్ర శుద్ధి చేస్తుంది ఈ కర్మ అందుకని ఇప్పుడు సాధకుడు తను చేసే పూజ భర్త బాగుండాలి భార్య బాగుండాలి కొడుకు బాగుండాలి లౌకిక భావాలు కానీ నాకు అంతఃకరణ శుద్ధి కలగాలి అక్కడే చాలా పెద్ద ఇది ఘర్షణ వస్తుంది ఇవన్నీ కోరుకోకపోతే ఇంత కష్టపడి ఆపిల్ కొన్నాం ఇంత కష్టపడి పూలు కొన్నాం ఇది కోరుకోకుండా ఇది ఎలా కోరుకుంటాం వెంటనే మనసు లేనంటే డబ్బు లాభం రావాలి స్వామీజీ రెండూ కోరుకుంటే ఈ ఆలోచన మీకు ఒక రహస్యం చెప్పనే నా స్వానుభవం చెప్తాను మీరు అసలు అది బాగుండాలి ఇది బాగుండాలి అడక్కండి మీరు నిజంగా కనుక అంతర్ముఖులై సాధకులైతే మీ సంకల్పమే అన్నింటినీ బాగు చేసేస్తుంది అది నా అనుభవం మీరు సాధకులు కాకుండా లౌకికుడుగా కూర్చొని ఎన్ని ముక్కులు ముక్కుకున్నా అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఒక్కసారి మీరు అంతర్ముఖులై ఆ సాధనలో ఉన్ముఖులో ఒక్కసారి ఎదుగుతూ మీరు నిజంగా ఇంట్లో ఎవరికో బాగాలేదనుకోండి సంకల్పం చేయండి there is a treatment call reiki అని ఒకటి ఉంది కదా వాట్ ఈస్ రేఖీ అదేం ట్రీట్మెంట్ ఉండదు జస్ట్ కూర్చుని వాళ్ళ మీద అలా కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఏంటంటే వాడు ఈ శరీర స్పృహ కోల్పోయి వాడు ఈ ఇంద్రియాలు ఈ స్పృహలన్నీ పక్కకు పెట్టి కాస్మిక్ ఎనర్జీని వాడు ఇన్వైట్ చేసుకుంటాడు లోపలికి లోపలికి ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుని ఆ ఎనర్జీని తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడైతే బాధ ఉందో ఆ బాధ దగ్గర తన మనస్సును పెట్టి ఆ కాస్మిక్ ఎనర్జీని దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు అది ట్రీట్మెంట్ అయింది యాక్సెప్ట్ చేస్తున్నాం మనం అరే చేత్తో ముట్టుకో అక్కర్ ఏ కత్తి పెట్టక్కర్ just transforming the energy levels just by mind అవ్వగా లేనిది నువ్వు కూడా సాధకుడివై సంకల్పం చేస్తే ఎందుకు బయట అన్ని బాగుపడిపోతాయి నిజమది కారణం ఆ సంకల్పంలో ఎక్కడ రాగద్వేషాలు ఆ కల్మషం నాకు ఇది కావాలి అది కావాలనే బైండింగ్స్ లేకుండా ప్యూర్ గా కనుక దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఆ సంకల్పాన్ని that's it Ishwara will dwell అక్కడ ఈశ్వరుడే రమిస్తూ ఉంటాడండి ఆ సంకల్ప స్థితిలో ఈశ్వరుడు అందుకనే విష్ణు సహస్రనామంలో మంచి ఉన్నాయి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన సిద్ధ సంకల్ప సిద్ధిద ఎవడైతే సంకల్పములో ఎక్కడ ఇంప్యూరిటీ లేకుండా స్వచ్ఛంగా నిలబడగలిగాడో వాడి సంకల్పాలన్నీ సిద్ధిద సిద్ధి అయిపోతూ ఉంటుంది మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ మన లౌకిక ప్రజ్ఞతో ఆ పూజ జపము కర్మ యజ్ఞము దానము వ్రతము హోమాలు ఉపవాసాలు ఇవి చేయడం కాకుండా ఆధ్యాత్మిక సాధనకు పరమాత్మ నాకు చిత్తశుద్ధి నువ్వు నాకు అంతఃకరణ శుద్ధి నువ్వు ఎలివేట్ చేయమనండి వాడిని ఒక్కటి ఇది దృఢపడాలంటే మీరు ఒక్క నిర్ణయం తీసుకోవాలి ఏంటనంటే నేను ఇక్కడ ఎన్నింటినీ సాధించినా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇది పచ్చి సత్యం ఆ పచ్చి పచ్చిదాన్ని తినాలంటే కొద్దిగా ఒగరు చేదు ఉంటుంది కదా పచ్చికాయ ఇస్తే పండి మీదే తినగలం ఇది పచ్చి సత్యం కానీ ఇది నిర్ధారణ చేసుకున్నారనుకోండి బుడలో మనీ చాలా ఇంకా ఒక ఈజినెస్ వచ్చేస్తుందండి చాలా ఈజినెస్ వస్తుంది అందుకని తెలుగులో కూడా ఒక మంచి తత్వం ఉంది అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు కొడుకు వండిన కూడు కాకిపాలు అంతవరకు నేను చెప్పే సామెత అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు వాళ్ళ అబ్బాయితోటి అక్కడ పిండ ప్రధాన దానికి దీనికన్నిటికి కూడా వండించారు మడిగట్టుకుని వండండి కొడుకు వండిన కూడు కాకి పాలు ఎప్పుడో జాబ్ చేస్తున్నాడు అతను ఆవిడకి అన్నం పెట్టలేకపోయాడు బ్రతుకున్నప్పుడు తర్వాత ఆ రోజు వచ్చి వండాడు ఆవిడ తినడానికి ఉంటుందే దేనికి పెట్టాడు కాకికి పెట్టాడు ఏడ్చాడు బ్రతుకున్నప్పుడు నేను పెట్టలేకపోయాను ఎక్కడో జాబుకని వెళ్ళిపోయాను ఇప్పుడు పోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ తినడానికి లేదు కాకులు తింటున్నాయి ఏమి మన భారతీయ శాస్త్రం కంటే గొప్ప శాస్త్రం ఏది లేదండి దర్శించి మన ముందలా ఆవిష్కరించారు వాస్తవాన్ని మనం ఏమనుకుంటాం ఇదొక ఫిలాసఫీ పెద్ద బోధి మనం అనుకుంటాం అందుకనే మనం ఇంకా ఇంకా ఇంకా ఎక్కడికోహో బయటకు వెళుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక్కటే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోగలిగితే పరమాత్మ సాధకుడు లౌకికుడికి చిన్న అంతరం చెప్తాను లౌకికుడు ఏం కోరుకుంటాడంటే ద బిలాంగింగ్స్ ఆఫ్ గాడ్ సాధకుడు ఏం కోరుకుంటాడంటే he doesn't seek the belongings of God he seeks only God దేవుడి దగ్గర కూర్చొని ఇదివ్వు అదివ్వు అని లౌకికుడు అడుగుతాడు సాధకుడు ఏమడుగుతాడు నాకు నువ్వే కావాలి అదేమక్కర్లేదు దాంట్లో ఎంత అర్థం తెలిసింది వాడినే తెచ్చుకుంటే వాడు చూసుకుంటాడు ఇంకన్నీ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన వీధిలో లైట్లు బాగులేదు డ్రైనేజ్ సిస్టమ్ బాగులేదు అసలు రోడ్లన్నీ ఇదైపోయినాయి అసలు ఏం బాగులేదు అంత చంద్రవందరగా ఉంది దాన్ని అన్ని మనం బాగు చేయాలని ఎవరికి అర్జీ పెట్టినా ఏం చేయడండి అదే మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళు వీళ్ళు పట్టుకుని మన వీధిలో ఒక చిన్న ఫంక్షన్ గెట్ టుగెదర్ పెట్టి మినిస్టర్ గారిని పిలిచామనుకోండి వాడు వస్తున్నాడు అని అంటే అన్ని డిపార్ట్మెంట్లు దిగి ముందు ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఏంటండి డ్రైనేజీలు ఇలా ఉన్నాయి ఆ అలానే తగలడ్డాయండి బాబు మనం అన్నాను వాళ్ళు చేసేస్తారు రాత్రి రాత్రి రోడ్లు ఏంటంటే ఇలా ఉంది ఆర్ అండ్ వాళ్ళు వచ్చి రోడ్లు వేసేస్తారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పోల్స్ అన్ని రెడీ చేస్తారు అన్ని పర్ఫెక్ట్ చేసేసి మంచి పిండి ముగ్గులు ఇగ్గులేసి వాళ్ళు సెట్ చేసేస్తారు ఎవరిని పిలిస్తే అన్ని సెట్ అయిపోతాయో వాడిని పిలవండి మనం వాడిని పిలవడం మానేసి ఒక్కొక్కటి మనమే సెట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అప్పటికి కాబట్టి ఇక్కడ అదే అంటారనమాట ఆ సంకల్పాన్ని కనుక మనం ఆ స్థాయిలో హ్యాండిల్ చేయడం నేర్చుకోగలిగితే ఫిజికల్ లెవెల్ కాదు సంకల్ప స్థితిలో కనుక మనం అంతర్ముఖులను నేర్చుకోగలిగితే మీరు చూడండి ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను మీరు ఏదైనా ఒక విషయాన్ని చదవాలనుకున్నారనుకోండి నోటితో చదవండి కళ్ళతోటి నోటితోటి చదవండి ఒకలా ఉంటుంది కళ్ళతో చూస్తూ నోటితో చదువుతూ మీ మనస్సులో ఆ విషయాన్ని అలా ధారణ చేయండి అది ఇంకో యాంగిల్ అది ఈ రెండిట్లో ఏ యాంగిల్ కరెక్ట్ అంటారు రెండో యాంగిల్ కరెక్ట్ మొదటి యాంగిల్ ఏంటంటే కేవలం క్రియ కళ్ళు నోరు పనిచేస్తున్నాయి రెండో యాంగిల్లో కళ్ళు నోరు ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడుతున్నాయి కానీ నేను దాన్ని అనుభూతి పొందుతున్నాను అలాగని ఇక్కడ కూడా మీరు చెవితో వినండి కళ్ళతో నన్ను చూడండి ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే అవయవాలు ఇది క్రియ కానీ లోపల నా మాటను మీరు సొంతం చేసుకుంటూ అనుభూతి పొందడం మొదలుపెట్ట అది చెయ్యలేకపోవడమే మనలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఆ కర్మని ఎలా ఉపయోగించాలి ఆ కర్మను ఎలా వాడుకోవాలి అంతఃకరణ శుద్ధికి